ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రుతి స్మృతి పురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఓం సహనామవతు సహనం భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నామధీతమస్తు మాదుద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి బాహ్యానాం జ్యోతిషాం సర్వకరణానుగ్రాహకాణం ప్రత్యస్తమయే అంతఃకరణద్వారేణ హృది అంతర్జ్యోతిపురుష ఆత్మా అనుగ్రాహక కరణానాం సూక్తం యదా బాహ్యకరణానుగ్రాహకాణం ఆదిత్యాది జ్యోతిషాం సద్భావ తదాపి आदित्यादि ज्योतिषा परार्थत्वात् कार्यकरणसङ्घात अचैतन्ये स्वार्थानुपत्ते स्वार्थज्योतिष आत्मनः अनुग्रहाभावे अयं कार्यकरणसङ्घातो व्यवहाराय कल्पते आत्मज्योतिरनुग्रहेणैव हि सर्वदा అంటే ఆత్మజ్యోతి యొక్క అనుగ్రహం లేకపోతే ఈ దేహేంద్రియ సంఘాతము ఎటువంటి వ్యవహారము చేయలేదు ఇక్కడ ఆ వ్యవహారాన్ని మంత్రం ఏమని చెప్పిందంటే ఆస్తే కర్మ కురితే పలిగేతే విపలిగేటి అని చెప్పింది అదే వ్యవహారం కాబట్టి ఆత్మజ్యోతి లోపల ఉండేటువంటి జ్యోతి ఒకటి ఉన్నది దాని అనుగ్రహం చేతనే సర్వకాలముల ఎందు సర్వ విధములైన వ్యవహారము సంపన్నమవుతున్నది ఆత్మజ్యోతి యొక్క అనుగ్రహం లేకపోతే ఏ వ్యవహారము సంభవమయ్యేది కాదు యథేతృదయం జ్ఞానం ఇది ఇత్యాదిశ్రుత్యంతరాత్ ఇదే విషయాన్ని మరొక శృతి కూడా నిర్దేశిస్తూ ఉన్నది సో రూఢిపరుస్తోంది మరొక శృతి కూడా గట్టి చేస్తోంది ఐతరేయోపనిషత్తులోని వాక్యం ఐతరేయ ఉపనిషత్తు అంటే అంత ప్రసిద్ధంగా నలుగురికి తెలుసున్న ఉపనిషత్తు కాదు అంచేత ఆ వాక్యం విన్న వాక్యంలా ఉండదు ఏదైతే హృదయం ఈ హృదయం ఏదైతే కనుకో ఇది మన అండ్ ఏదైతే హృదయం ఏదైతే మనస్య ఈ హృదయము హృదయం అంటే బుద్ధి మనహ అంటే మనస్సు బుద్ధి మనస్సు అనే ఇవి ఏవైతే ఉన్నాయో ఏకత్ సంజ్ఞానం ఇవి ఆత్మ చైతన్య ఆత్మ మాత్రమే ఇవి చైతన్య ఆత్మ కంటే వేరుగా లేనే లేవు అంటే చైతన్య ఆత్మ యొక్క అనుగ్రహం ఇప్పుడు ఎలాగంటే ఈ మాట కెరటము ఏవైతే ఉన్నాయో ఇవి నీరు మాత్రమే యాజ్ కెరటములు అవి నామరూపాలు యాజ్ నీరు అవి సత్యము ఆభరణాలు కూడా అంటే ఆభరణాలు కూడా నెక్లెస్ నెక్లెస్ అంటున్నంతసేపు మీరు అసత్యాన్ని కొడుతున్నారు బంగారము అనగానే సత్యాన్ని కొడుతున్నారు అలాగే మేము పోటీ నెక్లెస్ పెట్టుకోము బంగారమే పెట్టుకుంటాం బంగారం పెట్టుకోవడం ఎందుకు నెక్లెస్ అయితే పెట్టుకోవాలి కానీ బంగారం పెట్టుకోవడం ఏంటి బంగారాన్ని ఏం చేయాలి గోల్డ్ బాండ్స్ లో కుదువ పెట్టాలి బంగారం ఇది మెంట్ పడ్డా నెక్లెస్ ఇస్ మెంట్ ఫర్ డెకరేషన్ దాని పర్పస్ అది లేకపోతే మీరు డెకరేషన్ అనే మాట తీసేస్తే నెక్లెస్ అనే మాట తీసేస్తే డెకరేషన్ అనే వ్యవహారము ఉండదు కాబట్టి మేము బంగారమే పెట్టుకుంటామండి నెక్లెస్ పెట్టుకోవడం అంటే దాన్ని ఏమంటారంటే ఉంటే మాట మాత్రమే మీరు మార్చారు తప్ప ఈ హ్యావ్ జస్ట్ సెడ్ ఏ డిఫరెంట్ వర్డ్ మీ యాటిట్యూడ్ ఏం మారనే లేదు అంతకాటికి మాట మార్చక్కర్లేదు కూడా ఎనివే ఇది ఆల్ డిఫరెంట్ టాపిక్ కాబట్టి మనస్సు బుద్ధి అనేవి కూడా ఆత్మ అనుగ్రహం చేతన ప్రకాశిస్తున్నాయి నిజానికి అవి ఆత్మ చైతన్యమే పరిచ్ఛేదము చేత పరిచ్ఛిన్నమై కండిషన్ అయ్యి అలా కనపడుతుంది మీరే దేశకాల పరిచ్ఛేదముల చేత కెరటము వలె భాషించినట్లు తర్వాత సాభిమానో సర్వప్రాణి సంవ్యవహార ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నారు లోకంలో వ్యవహారం చేసి జనులు వ్యవహారం చేస్తూ ఉంటారు చేసే వ్యవహారం అంతా కూడా అభిమానపూర్వకంగా ఉంటుంది అభిమానము అంటే సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ ఉండాలి కూర్చున్నాను అని మీరు అన్నప్పుడు నేను అంటే దేహాభిమానము కలిగిన నేను కూర్చున్నాను నడుస్తున్నాను దేహాభిమానము కలిగిన నేను నడుస్తున్నాను అని అనర్థం ఈ పని చేసుకుంటున్నాను అంటే పరిచ్ఛిన్నమైన నేను ఈ పని చేస్తూ ఉన్నాను కాబట్టి లోకంలో వ్యవహారం అంతా కూడా అభిమానపూర్వకంగానే ఉంటుంది అంటే పరిచ్ఛిన్నమైన నేను అనేది ముందు ఉంటేనే మీకు వ్యవహారం అనేది ఉంటుంది ఆ పరిచ్ఛిన్నమైన నేను లేకుండా లోకంలో వ్యవహారం అనేది ఉండదు ఈ సందర్భంలో మీకు ఒక వేదాంత రహస్యం చెప్తాను మీరు గమనించండి ఈ పరిచ్ఛిన్నమైన నేను ఇంగ్లీష్లో దీన్ని పెన్సన్ ఉంటాను ఇది సత్యం అని మీరు ఆలోచించండి మీరు ఆలోచిస్తే చూడండి మీరు నిద్రపోయారనుకోండి నేను ఉంటుందా ఉండదు కానీ మీరు ఉంటారు మీరు ఉంటారండో నేను నేను పరిచ్ఛిన్నమైన దర్శనం ఉండడం తప్ప మీరు ఉంటారు మీరు ఎక్కడికి పోవడం అంటే నిద్ర లేచి హాయిగా నిద్రపోలేమని చెప్పడానికి సిద్ధపడతారు కూడా కాబట్టి మీరు ఉంటారు అంటే అర్థం ఏంటి పరిచ్ఛిన్నమైన అభిమానపూర్వకమైన నేను కన్సర్న్ అనేది ఏదైతే కదో అది నా స్వరూపం కాదు కాదు ఎందుకంటే నిద్రలో మీరు ఉన్నారు అది లేదు ఇంకొకటి నిద్రే కాదు మీరు మరి జాగ్రత్తగా తెలుసుకుంటే జాగ్రత్త వ్యవస్థలో కూడా కంటిన్యూస్ గా నేను అనే అభిమానం ఉండదు నేను అనే అభిమానం లేని క్షణములు కూడా ఉంటాయి ఇప్పుడు మీరు ఉదయిస్తున్న సూర్యుని చూసి మీరు ఆ సౌందర్యానికి స్థానమైపోయారనుకోండి అప్పుడు ఆ దర్శనమునందు ఆ అనుభవంలో నేను ఉండదు తీరా నేను వచ్చిన తర్వాత మళ్ళీ అది రొటీన్ అయిపోతుంది కాబట్టి నేను అనే అభిమానము లేని మీకు ఈ పాయింట్ మీకు అర్థమైందా లేదా చెప్పండి నాకు నేను అనే అభిమానము లేని క్షణములు మీ జాగ్రత్త వస్తువులు ఉన్నాయా లేదా ఉన్నాయి ఆ క్షణములలో మీరు ఏమిటి నేను కాదు కదా నేననే పెర్సన్ అయితే కాదు కదా మరి ఆ క్షణములో మీరు ఏమిటి ఆ క్షణములలో మీరు పెర్సన్ కాని ఎరుక ఇంపెర్సనల్ అవేర్నెస్ కాబట్టి మీ స్వరూపము పెర్సన్ కాదు మీ స్వరూపము పెర్సన్తో సంబంధం లేని ఎరుక అది మీ స్వరూపం మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవడం మానేసి దేవుడికి పెర్సన దేవుణ్ణి పెర్సనిఫై చేస్తానంటారేమిటి ఏమైనా అర్థం ఉన్నది ఏంటి టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ ఇలాంటి దాన్నే వేదాంతం అంటారు ఎందుకంటే వాడి యాక్టివిటీకి బేసిక్ లేకుండా పోయింది కదా దీన్ని మెట్టవేదాంతం అది బట్ ద ఫ్యాక్ట్ మీరు మెట్టవేదాంతం అంటే ఏమైంది ఇప్పుడు మెట్ట ఎవరో ఆయన ఉన్నాడు నువ్వు ఈ సైన్స్ కబుర్లు అని చెప్పకూడదు ఓకే నేను చెప్పడం మానేస్తాను సైన్స్ కబుర్లు మరి సైన్స్ అంతర్ధానం అయిపోతుందా లేదా నీ జీవితంలో సైన్స్ లేకుండా అయిపోతుందా నేను చెప్పడం మానేస్తానండి నా దారిని లేకపోతా సైన్స్ లేకుండా అయిపోతుందా నీ జీవితం ఈ ప్రపంచం నుంచి సైన్స్ అంతర్ధానం అయిపోతుందా ఎక్కడికి సత్యం ఎక్కడిపోతుందండి అది అలా ఉండనే ఉంటుంది కాబట్టి యు ఆర్ నాట్ ఏ పరిశ్రమ లోక వ్యవహారంలో మనుషులు ఒక పర్సన్ అనే ఒక పర్సా పర్సోనా ఒక పర్సనాలిటీని స్థిరపరుచుకుని అప్పుడు లోక వ్యవహారం చేస్తూ ఉంటారు అదే ఆయన అంటున్నారు సో సాభిమానోహి సర్వప్రాణి సంవ్యవహార సకల ప్రాణులకి ఇప్పుడు కుక్క ఉందనుకోండి ఇంకో కుక్కను చూసి మొరుగుతుంది ఎందుకు మొరిగింది ఈ వీధి నాది నువ్వు గమనించకుండా నా వీధిలోకి నువ్వు వస్తున్నావు అని అందుకోసం మొరిగింది అది అవతల పక్కకి తెలుస్తుంది మనం మురిగింది అంటున్నాం అది మొరగలేదు అది ఒక వార్నింగ్ ఇచ్చింది అవతల కుక్క మనకి మురుగులుగా వినపడింది కానీ అవతల కుక్కకే అది వార్నింగ్ లాగే వినపడింది దానికి తెలిసింది అయితే ఈ వార్నింగ్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను అని అది అనొచ్చు అప్పుడు రెండు కొట్లాడుకుంటాయి లేకపోతే వద్దులే బాబు వెళ్ళిపోవచ్చు అప్పుడు ఇది విశ్రాంతిగా తన స్థానంలో ప్రారంభించింది ఈ మొత్తం వ్యవహారంలో ఆ కుక్క చేసిన ఈ వ్యవహారంలో ఒక బాడీ ఐడెంటిఫైడ్ పెర్సోనా ఉందంటారు లేదంటారు ఉంది కాబట్టి మనుషులే అక్కర్లేదు సర్వప్రాణి సంవ్యవహారము వ్యవహారం అంతా కూడా సాధ్యం అభిమానపూర్వకంగానే ఉంటుంది అభిమాన హేతుంచ మరకతమే దృష్టాంతేన అవోచామా ఈ అభిమానం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మేము మరకతమణి దృష్టాంతంతో నేను చెప్పినాను అంటే అభిప్రాయం ఏంటి మరకతమణి దృష్టాంతంలో ఆ మరకతమణిని పాలనలో వేసినప్పుడు పాలు పాలులా కాకుండా పచ్చని ద్రవంలా కనపడతాయి ఆ మరకతమణి యొక్క పచ్చదనం ప్రతిఫలించిన కారణంగా పాలు పాలు వలే కాకుండా పచ్చని ద్రవము అన్న భ్రమను కలిగిస్తూ ఉంటాయి అదేవిధంగా అంతఃకరణమునందు ఆత్మ చైతన్యము ప్రతిఫలించిన కారణంగా దానికే భాష లేక చిదాభాష అంటారు ఆ చిదాభాష కారణంగానే ఒక అహంకారం అనేది ప్రకాశ ఒక అభిమానం ఒక పర్సనాలిటీ ప్రకాశించడము దాని మూలంగా వ్యవహారం అంతా జరగడము సంభవమవుతున్నది అని మేము ఇంతకుముందు చెప్పి ఉన్నాము ఇప్పుడు ఆ చిదాభాష లేదనుకోండి పర్సనాలిటీ ఉండదు ఏముండదు పర్సనాలిటీ ఉండదు వ్యవహారం ఉండదు ఏముండదు చిదాభాష ఎక్కడి నుంచి వచ్చింది చిట్టు నుంచి వచ్చింది కాబట్టి సకల వ్యవహారము ఆ చైతన్యము చేతనే అనుగ్రహింపబడుతున్నది అనే విషయం కూడా నేను ఇచ్చిన దృష్టాంతం చేత నిరూపితం అవుతున్నది తర్వాత మంత్రం సమాన ఉభౌ లోకౌ అనుసంచరతి ఈ బ్రాహ్మణాన్ని పట్టుకోవడానికి చాలా ఓపిక ఉండాలి ఇరవై ఎనిమిది పేజీల బ్రాహ్మణం ఉంది నా పుస్తకంలో నేను ఏడో పేజీలో ఉన్నాను సంగ్రహం ఇది సో ఈ మంత్రం సహ అంటే ఆత్మ సమాన సన్న సమానముగా ఉన్నదై అంటే ఎటువంటి మార్పులు వికారములు లేకుండా రెండు లోకములను సంచారం చేసుకోండి క్రమముగా అను అంటే క్రమముగా సంచారం చేసుకోండి రెండు లోకాలు అంటే తెలుసునండి జాగ్రత్త వ్యవస్థ స్వప్నావస్థ అంటే అవే అవే రెండు లోకాలు అని నేను అనుకుంటున్నాను అవునో కాదు చూద్దాం భాష్యకారులు వివరిస్తారు మీకు వాక్యం అయితే తెలిసింది కదా స సమానస్థం ఉభౌ లోకం అనుసంచారు తథాపి జాగ్రద్విషయే सर्व कारणगोचरत्वादि आत्मज्योतिसह प्रोवडा आत्मज्योतिसहನಲ್ಲಿ ನಾನು ಮುಂದೆ ಬಿಡ್ಕೊಳ್ ಆತ್ಮज्योतिसह सर्वकारणगोचरत्वाತನವಳೆ ಅದಕ್ಕೆ ಈ ಆತ್ಮज्योति ಸಹ ಇಷ್ಟಕ್ಕೆ ಪಕ್ಕದಾಗಿ ಕೂಡನಿಗೆಗಳು ಬುದ್ಧಿ ವಿವಾಕ್ಯ ಜಂತರಕಾರ್ಯಕರಣ ವ್ಯವಹಾರ ಸಂนิಪಾತ ವ್ಯಾಕುಲत्वादि నశక్యతే తజ్యోతి ఆత్మాఖ్యం ముంజేషీకావత్ నిష్కృష్య దర్శయితుం ఇత స్వప్నే దర్శయిషు ప్రక్రమతే ఇప్పుడు వీడు చూస్తున్నాడు చూస్తూ జ్ఞానం కలుగుతోంది జ్ఞానం కలుగుతోంది కలుగుతోంది అన్నప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అగ్ని ప్రకాశిస్తోంది శబ్దము గంధము ఇత్యాది విషయములు ప్రకాశిస్తున్నాయి కళ్ళు ప్రకాశిస్తోంది మనస్సు ప్రకాశిస్తోంది బుద్ధి ప్రకాశిస్తోంది చిరాభాష ప్రకాశిస్తోంది ఆత్మచైతన్యం ప్రకాశిస్తోంది దీంట్లో అసలైన జ్యోతి ఏది అంటే ఇన్ని జ్యోతుల యొక్క కలగా పులకంలో అసలైన జ్యోతిని పట్టుకోవడంలో ఇబ్బంది ఉందా లేదా ఇబ్బంది మీరు సపోజ్ కొన్ని జ్యోతుల్ని కట్ చేసేయండి స్విచ్ ఆఫ్ చేసేయండి సూర్యుడిని తీసేయండి చంద్రుడిని తీసేయండి అగ్నిని తీసేయండి శబ్ద స్పర్శ రూపరస గంధములు అనే విషయములను కూడా తీసేయండి అంటే స్వప్నంలోకి వచ్చారు ఇవన్నీ తీసేశారంటే ఏమైందండి కొడుకు నిద్రపోయి కలగలుతున్నారనమాట ఇంక ఇప్పుడు ఏముంది మనస్సు ఉంది ఆత్మ చైతన్యం మిగతా అన్ని కదా సరిపోయే కదా మనస్సు ఆత్మ చైతన్యం ఇప్పుడు స్వప్నంలో కూడా వెలుగున్నది కదా వెలుగంటే జ్ఞానం ఉంది కదా స్వప్నంలో తెలుస్తోంది కదా ఇప్పుడు అసలైన జ్యోతి ఏదో నిగ్గు తెలుస్తుంది అయితే మనస్సు అవ్వాలి లేకపోతే ఆత్మ మనస్సే జ్యోతి అంటే క్షణిక విజ్ఞానవాదం విజ్ఞానవాదం క్షణిక మాట తర్వాత వస్తుంది మనస్సే జ్యోతి అంటే బౌద్ధం క్షణికవాదం మనస్సు జ్యోతి కాదు మనస్సు జడమే ఆత్మయ జ్యోతి అంటే అద్వైతమైన మొత్తానికి ఇష్యూ ఫోకస్ అయింది చూడండి ఇష్యూ ఫోకస్ కదా కాబట్టి ఇప్పుడు హాల్లో దొంగతనం జరిగింది అనుకోండి యాభై మంది ఉన్నారనుకోండి హాల్లో దీంట్లో ఎవడైనా అవ్వచ్చు కదా కాబట్టి ముందు ఏం చేస్తామంటే అదే ఈ వస్తువు ఇక్కడికి రాకముందు ఉన్నవాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ అని అనండి అంటే ఎవరో ఉంటారు వాళ్ళు దొంగలు అయ్యి ఉన్నారు వాళ్ళు ఏదో ఇలా సంథింగ్ లైక్ దాట్ ఫిల్టర్ చేయొచ్చు సో సమ్ కైండ్ ఆఫ్ ఫిల్టరేషన్ చేయాలి చేస్తే అనవసరమైనవన్నీ తొలగిపోయి అసలైన బయటికి తేలుతుంది అందుకోసమని శృతి ఈ స్వప్నావస్థని పట్టుకుంటుంది చూడండి యజ్ఞపి ఏకమేత ఈ విషయాన్ని ఈ విధంగా మనం నిర్ధారించినాము అనగా లోక వ్యవహారం అంతా కూడా సర్వప్రాణుల ఎందు ఆత్మచైతన్యం యొక్క అనుగ్రహం చేతనే జరుగుతున్నది అని మనం నిర్ధారించారు కానీ తథాపి అయినప్పటికీ ఆత్మజ్యోతిష జాగ్రత్త విషయే సర్వవర్ణా గోచరత్వ జాగ్రత్త విషయే అంటే జాగ్రత్త అవస్థ ఎందు విషయము అంటే ఆ ఫీల్డ్ ఫీల్డ్ అంటే జాగ్రత్త అవస్థ జాగ్రత్త అవస్థ అనే ఫీల్డ్ లో జాగ్రత్త అవస్థ క్షేత్రము ముందు అంటే జాగ్రత్త అవస్థ ఎందు ఆత్మజ్యోతి స్పష్టముగా ఇంద్రియము కనబడుతుందా కంటికి కనబడుతుందా కనపడదు చెవికి కనబడుతుందా వినపడదు కాబట్టి ఆత్మజ్యోతే ప్రకాశింపజేస్తోంది అనే విషయాన్ని మీరు కన్ను ముక్కు చెవి మొదలైన ఇంద్రియములతో చూసి నిర్ధారించుకోవడానికి ఏమీ అవకాశం లేదు ఎందుకంటే ఆత్మ ఇంద్రియ గోచరము కాదు కనుక మనస్సుతో కూడా మీరు ఆత్మను తెలుసుకోలేదు ఇది ఒక సమస్య అంటే ఆత్మ కనపడుతూ ధగధగ మెరిసిపోతూ కనపడితే ఇంకా డౌకే ఉందండి ఆత్మతో సర్వం ప్రకాశిస్తుందని చెప్పేస్తారు కానీ అలాంటి పరిస్థితి లేదు ఒక సమస్య రెండో సమస్య ఏమిటి బుద్ధి మొదలుపెట్టి బుద్ధి మొదలుపెట్టి ఎన్నెన్నో జ్యోతులు మీకు ప్రకాశిస్తున్నాయి బుద్ధి ఒక జ్యోతి మనస్సు జ్యోతి జ్ఞానేంద్రియములు ఐదు జ్యోతులు ఇవి లోపల ఉన్నాయి ఆభ్యంతర జ్యోతి బయట ఉన్న జ్యోతులు బాహ్యములు ఆదిత్యుడు చంద్రుడు అగ్ని శబ్దము స్పర్శ రూపము రసము గంధము ఈ విధంగా తర్వాత దేహం మాత్రం తక్కువ కింద దేహం అంటుంది నేను తెలుసుకుంటున్నాను అంటుంది దేహం కూడా ముందుకు వచ్చి నాకు తెలుస్తోంది వేడి తెలుస్తోంది చలి తెలుస్తోంది కాబట్టి నాకు తెలుస్తోంది అంటే నేను కూడా జ్యోతిని అని అంటుంది ఈ విధంగా లోపల జ్యోతులు బయట జ్యోతులు ఇవన్నీ కలిపి ఇవన్నీ కట్టగట్టుకుని ఉన్నాయి సన్నిపాతం సన్నిపాతం ఉంటాయి దాంతో అసలు సిసలైన జ్యోతి ఏదో తెలియట్లేదు ఇది ఎలాగంటే ఇరవై బల్బులు పెట్టారు దాంట్లో అక్కడ ఇరవై మెరుస్తూ వెలుగుతున్నాయి కానీ వాటిల్లో స్వతహాగా వెలిగేది ఒక్కటే ఉంది కానీ ఇరవై వెలుగుతుంటే అది ఏది అది ఏదో తెలియటం లేదు అంచేత ఏం చేయాలి ఇప్పుడు స్వతహాగా వెలిగేది ఏదో తెలియాలంటే ఏం చేయాలి అన్నిటికీ ఎలక్ట్రిసిటీ కట్ ఆఫ్ చేసేసి అవన్నీ ఆగిపోయి ఒకటి ఆగిపోకుండా నిలబడదు ఓహో ఇదిగా అని తెలుస్తుంది అలాగే జాగ్రత్త వ్యవస్థలో ఇన్ని వెలుగుతూ ఉంటే ఏది ఆత్మ అని నేను నిగ్గు తేల్చడం కష్టం కాబట్టి జాగ్రత్త వ్యవస్థలో కటాఫ్ కటాఫ్ చేసుకుంటూ ఉండండి అది చూడు చెరువులు అన్ని మీరు జాగ్రత్త వ్యవస్థను తీసి స్వప్నావస్థ పెట్టేప్పుడు కావాలండి సూర్యుడు పక్కకి పోయాడు అన్ని పోయింది చంద్రుడు పోయాడు శబ్దస్పర్శ రూపరస గంధములు పోయాయి దేహం పోయింది పంచ జ్ఞానేంద్రియాలు పోయాయి ఇంకేం మిగిలింది అంతఃకరణము ఆత్మ అందుకోసం సో జాగ్రత్త విషయంలో అయితే ఇన్ని కలగాపులకంగా ఉండడం చేత ఆత్మ అనే పేరు గల ఆ జ్యోతి నశక్ష్యతే శక్యం అవుతలేదు ఎలా శక్యం అవుతలేదు ముంజీషి ముంజేషి కావత్ నిష్కృష్య దర్శయితూ నశక్యతే ముంజ నుండి ఇషీకను విడదీసి చూపించినట్టుగా చూపించడానికి అవకాశం కుదరట్లేదు ఎలాగంటే ఎప్పుడైనా మీరు ఎరుగుదరా మొమ్ము అని ఒకటి ఉంటుంది మొమ్ము తెలుసున్న తెలుసు మరి మరి తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఈ పైనాపిల్ మొక్క దగ్గర పైనాపిల్ మొక్క పైనాపిల్ మొక్కకి ఆకులు ఎన్ని ఉంటాయి డజన్ రెండు డజన్ ఆకులు ఉంటాయి ప్రతి ఆకు కూడా చేయి పెడితే కట్ అయిపోయిట్లో ఉంటాయి ఆ మధ్యలో మొగ్గు ఉంటుంది ఆ మొగ్గు కనుక పీకితే మీరు తినవచ్చు తీయగా ఉంటుంది తినవచ్చు కానీ మొవ్వ పీకాలంటే ఈ ఆకులన్నీ అడ్డొస్తాయి అప్పుడు ఏం చేయాలి ఒక కథపొడి ఒకటి తీసుకుని ఈ ఆకుల్ని ఇలా పక్కకి నెట్టేసి ఇంకా ఇంకా అడ్డొస్తూ ఉంటాయి నేను నెట్టుకున్న కొద్ది ఇంకో కొన్ని అడ్డొస్తూ ఉంటాయి లోపల ఉన్నవి అడ్డొస్తాయి వాటిని కూడా నెట్టేసి అప్పుడు చేయని జాగ్రత్తగా మొమ్ములు పెట్టాలి పెట్టి మొమ్ములు అది అది చేయవచ్చు అసలైన మిగిలి పల్లెటూళ్ళలో ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి తేనె కావాలంటే తేనె తీగలన్నీ తరిమేసి తేనె పట్టుకోవాలి ఈ ముళ్ళున్న ఆకులన్నింటినీ తీసేసి మొగ్గుని పైకి రాగాలి అలాగే జాగ్రత్త వ్యవస్థలో ఉండే ఈ లోపల బయట కరగాపూర్ణంగా ఉండే జ్యోతిష్కులన్నింటినీ కూడా నెట్టేసి అసలైన జ్యోతిని పైకి లాగి చూపించాలి అది జాగ్రత్త అవస్థలో కుదరదు ఎందుకంటే ఇన్ని ఉన్నప్పుడు ఎలా కుదురుతుంది అందుకోసమని స్వప్నావస్థలో అయితే ఇవన్నింటినీ పక్కకి నెట్టేయడానికి అవకాశం ఉంటుంది అప్పుడు ఆత్మజ్యోతి ఇది కూడా ఆత్మ అని స్పష్టంగా చూపించడానికి అవకాశం ఉంటుంది అందుకోసం స్వప్నావస్థను శృతి ప్రారంభించుతున్నది ఇప్పుడు మనిషికి స్వప్నానుభవం అనేది ఒకటి కలదు స్వప్న ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ ని మీరు కనుక జాగ్రత్తగా విశ్లేషణ చేసుకోగలిగితే అనుభవం ఉంటే ఏమైంది అనుభవం నుంచి పాఠం నేర్చుకోవాలి అనుభవం నుంచి పాఠం నేర్చుకుంటే మీకు ఏం పాఠం తెలుస్తుందో తెలుసునా ఈ కన్ను చెవి మొదలైనవి నువ్వేమి జ్యోతులు కావు ఈ సూర్యుడు చంద్రుడు ఇవి కూడా జ్యోతులు కాదు అతత్వ సూర్యుడు కాదు చంద్ర అవేమీ జ్యో అసలైన జ్యోతులు కావు ఇవన్నీ ఉంటే ఏదో సాపేక్షంగా రిలేటివ్ గా జ్యోతుల్లాగా వెలుగుతున్నాయి తప్ప అసలైన జ్యోతులు ఇవేమీ కావు స్వతద్భాసయతే సూర్య శశాంక పాపక ఏమీ కాదు అసలైన జ్యోతి లోపల అనే విషయాన్ని మీరు స్వప్నానుభవం ద్వారా తెలుసుకోవచ్చు ఎందుకో తెలిసిన స్వప్నంలో సూర్యుడు లేడు చంద్రుడు లేడు మొత్తం జాగ్రత్త విషయములు అన్నీ కూడా లేవు అయినా వెలుగు ఉన్నది అనుభవం తెలుస్తోంది కదా స్వప్నము స్వప్నంలో జాగ్రత్తలో ఎన్ని తెలుస్తున్నాయో అన్ని స్వప్నంలో తెలుస్తున్నాయి అంటే అర్థం స్వప్నంలో ఎరుక జ్ఞానము గలదు అది ఎక్కడి నుంచి వచ్చింది అది సూర్యుడి నుంచి వచ్చిందని చెప్పగలరా చెప్పలేదు అయితే మా గురువు గారు మన చేపెడితే అక్కడి నుంచి వచ్చిందని చెప్పగలరా చెప్పలేదు ఎందుకని గురువు గారు లేదు స్వప్నం స్వప్నంలో గురువు గారు లేదండి కాదండి స్వప్నంలో ఆ గురువు గారి గురించి చెప్పండి స్వప్నంలో ఉన్న గురువు గారు ఏం కనుక అయితే స్వప్న దృష్టాంతము స్వప్నానుభవాన్ని విశ్లేషణ చేసుకుంటే మీకు మొత్తం ఆత్మస్వరూపం అంతా కూడా నిగ్గు చేరుతుంది అయితే మన దురదృష్టం ఏమంటాయి మనం ఏం చేశాము ఆ స్వప్న దృష్టాంతాన్ని అనేక విధాలుగా చెడగొట్టి పెట్టినాం ఒకటి స్వప్నం వస్తే అదేదో మంచి స్వప్నము చెడ్డ స్వప్నము భవిష్యత్తు భవిష్యత్తులో రాబోయే వాటిని సూచిస్తుంది అని ఒక పిచ్చి ఒకటి పెట్టుకున్నాము నెంబర్ వన్ రెండు స్వప్నానుభవం ఏముంది ప్రతి వాడికి ఉంటుంది చిన్నపిల్లలకు ఉంటుంది వీళ్ళకు ఉంటుంది వాళ్ళకు ఉంటుంది అని ఆ స్వప్నానుభవాన్ని అది పెద్ద ఎందుకు పనికిరాలన్నట్టుగా దాన్ని పక్కన పెట్టి వీడు కుండలిని పైకి లేచింది కిందకి దిగింది అటువంటి అనుభవాల కోసం వీడు వెతుక్కుంటూ ఉంటాడు మీరు గమనించారు ఆ పాయింట్ కాబట్టి చాలా చారస్యంగా చెప్తున్నాను అనుకుంటున్నారా వీడికి స్వప్న నీకు ఎప్పుడైనా కలగడం ఎప్పుడైనా ఏంటంటే రోజు పడుకోవడం దాన్ని విశ్లేషణ చేసుకోవాలంటే అది నాకు అర్థం అక్కర్లేదు మరి ఏం కావాలి మరి మీకు కుండలు నీకు కలిగి ఇక్కడికి లేవడం కావాలి లేస్తే ఏం చేస్తాం ఏం చేస్తూ లేస్తాం లేకపోతే నాకేదో గ్రీన్ లైట్ ఫ్లాష్ ఫ్లాష్ కింద కనపడిందంటే అలాంటి అనుభవం ఏదో పట్టుకొచ్చి దానికి ఏదో లేనిపోయిన అర్థాలు చెప్పి తప్పుదారి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు తప్ప స్వప్నంలో నీకు తెలిసింది కదా ఎలా తెలిసింది దేని వలన తెలిసింది అది పట్టుకో అనేటువంటి సింపుల్ వివేకాన్ని మనిషి కోల్పోయి ఇటువంటి అడ్డదారుల్లో పడతాడు రెండు మూడు మా గురువు గారు స్వప్నంలో కనపడ్డాడు ఒకడు దేవుడు స్వప్నంలో కనపడ్డాడు ఇంకొకడు గురువు గారు స్వప్నంలో కనపడి ఏం చేశారు అంటే మంత్రోపదేశం చేశారు అంటే ఆ గురువు గారు జాగ్రత్త అవస్థలో మంత్రోపదేశం చేయడానికి స్వప్నంలోనే చేయాలా మంత్రోపదేశం చేయడానికి జాగ్రత్త అవస్థ బెటర్ కదండి పోనీ దేవుడు కనపడి స్వప్నంలో ఏం చెప్పాడు దేవుడు కనపడి నాకు ఆలయం కట్టిందని చెప్పాడు అంటే ఆ దేవుడు పరి ఆ దేవుడి యొక్క స్థితి అంత దిగజారిపోయిందనమాట వీడికి స్వప్నంలో కనపడి సరే నేను చెట్టు కింద ఎండకి ఎండుతో నీళ్ళకి తడుస్తూ వర్షానికి తడుస్తూ ధూపదీప నైవేద్యాలు లేకుండా సతమతం అయిపోతున్నాను కదా నువ్వు భక్తులు కదా నాకు ఒక ఆలయం కట్టించు అని చెప్పాడు అంటే ఇప్పుడు దేవుడు పరాధీనులు అయిపోయాడు లేదా అది ఎక్కడ దేవుడు అండి మొత్తం జగత్తులందరినీ సృష్టించిన వాడు చెట్టు కింద నేను ఎండకి ఎండుతో వర్షాన్ని తడుస్తూ కష్టపడుతున్నాడంటే వాడికి బుర్ర లేదా నాకు బుర్ర లేదా నీకు బుర్ర లేదా అందరం పిచ్చివాళ్ళ వైపులో ఉన్నా ఏ వాట్ ఈజ్ గోయింగ్ అని నాకేమో ముఖ్యంగా మీరు చెప్పండి మీరు విద్వాంసులు పండితులు చెప్పండి వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ఆల్ దాట్ ఈ రకంగా వివేకము రేషనల్ థింకింగ్ వీటన్నింటినీ కూడా ఎక్కడో తాకట్టు పెట్టేసి పిచ్చి పిచ్చి కథల్ని పట్టుకున్న వెళ్ళేలాడుతో హిందూ ధర్మము తన సేవను కోల్పోయింది నేను అంటూ ఉంటా అలా నేనేం జత చేయకండి కనుక కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మీరు స్వప్న దృష్టాంతాన్ని తెలుసుకోండి ఉపనిషత్తుని ఆశ్రయించి స్వప్నాన్ని అర్థం చేసుకోండి అనేది ఇంట్రడక్షన్ శంకరుల అవతారికి అయింది నా అవతారికి కూడా దానికి జోడించారు సమానస్వం ఉభవ లోకం అనుసరించాలి ఇప్పుడు వివరణ సహా సమానస్థం భోలోకౌ ఆయన ఇంకా అదనంగా ఏం చెప్పలేదు ఇక ఆ మాట తెలియగానే ఉంటుందా సహా అంటే ఎవరు యహా పురుష స్వయమేవ జ్యోతిరాత్మ సహా అంటే అది అదంటే ఎవరండి ఏ హృద్యంతర్జ్యోతి పురుష అని చెప్పారే హృదయం ఆత్మ లోపల ఉండే జ్యోతి పూర్ణము స్వయం ప్రకాశము అది అది సహా సహా అంటే ఆత్మజ్యోతి అది సమాన సమానముగా ఉన్నదై ఎప్పుడు కూడా సమానముగా ఉన్నది అంటే దేంతో సమానంగా ఉందో చెప్పద్దా దేంతో సమానంగా ఉందో చెప్పద్దా అంటే మనం ఏం చేయాలి దేనితో సమానంగా ఉందంటే పక్కనే ఆ సమాన పదంతో అన్వయించేది ఏముందో చూసుకోవాలి కదా అంతేగాని బయట నుంచి ఎక్కడి నుంచో ఏదో ఒకటి పట్టుకురాకూడదు పక్కన చూసుకోవాలి పక్కన ఏముంది హృద్యంతర్జ్యోతి పురుష సహ సమాన అని ఉంది కాబట్టి ఈ సహా గురించి చెప్తున్న పదాలు ఏమిటి అంతర్జ్యోతి సహా ఎవరు అంతర్జ్యోతి పురుష అది సహా ఆ సహా సమానంగా ఉంది దేనితో సమానంగా ఉంటుంది హృదయముదిగా హృదయముతో సమానముగా ఉన్నది వీడు సినిమా సీట్ సినిమాకి వెళ్ళాడు సినిమా సీట్లో కూర్చున్నాడు కూర్చొని సమానముగా ఉన్నాడు దేనితో సమానంగా ఉన్నాడు ఆ సినిమా సీటుతో అంతే కదండి లేకపోతే ఇంకేదైనా రెండు ఆ పచ్చని ఉన్న దాంతో సమానంగా ఉన్నాడు అలాగే ఈ జ్యోతి హృదయం గలదు పూర్ణము అది సమానముగా ఉన్నది అంటే దేంతో ఓకే సో ససమాన సదృశత్వం కేనా దేనితో ప్రకృతత్వాత్ సన్నిహితత్వాచ హృదయేన ఆ ఆత్మకి బాగా దగ్గరగా హృదయము బుద్ధి హృదయం అంటే బుద్ధి అది గలదు దాంతో సమానంగా ఉన్నది అంతేకాకుండా మనం ఇప్పుడు చర్చిస్తున్న టాపిక్ కూడా అదే హృద్యంత జ్యోతి పురుష సన్నిహితం పక్కనే ఉంది మీకు వాక్య రచనలో హృద్యంత జ్యోతి పురుష సమాన సన్ అని ఉంది కదా ఆ సహాకి పక్కనే హృదయం ఉంది కాబట్టి ఆ హృదయముతో ఆ జ్యోతి సమానముగా ఉన్నది హృది ఇది చబ్దవాచ్యా బుద్ధి ప్రకృత సన్నిహిత ఏది సమానముగా ఉన్నదో ఆ ఆత్మ ఆత్మ దేనితో సమానంగా ఉందంటే పక్కనే ఉన్నటువంటి హృత్ అనే శబ్దాన్ని మీరు తీసుకోవాలి హృత్ అనే శబ్దానికి అర్థము హృదయము అంటే బుద్ధి అని అర్థం కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మ సమానముగా ఉన్నది అంటే దేనితో సమానముగా ఉన్నట్లు ఆ జ్యోతి బుద్ధితో సమానముగా ఉన్నది అని చెప్పాలి తస్మాత్ తయా సామాన్యం కాబట్టి ఇప్పుడు ఆత్మజ్యోతికి బుద్ధితోటి సామాన్యము అంటే సమానముగా ఉండుట బుద్ధితో సమానముగా ఉన్నది ఇప్పుడు మీరు జాగ్రత్తగా వాక్యాన్ని అన్వయించుకుంటూ పోవాలి సహా అంటే ఆత్మజ్యోతి సమానముగా ఉన్నది సమాన దేనితో దేనితో అంటే మీరు బుర్ర కొట్టుకుని ఎలా ఆలోచించి కొట్టుకురాకూడదు అక్కడికి మంత్ర వ్యాఖ్యానం చేస్తున్నారు పక్కనే ఉంటుంది ఆ సహాకి దగ్గరలో ఏముందో చూసుకో వెనక్కి వెళ్ళి రెండు అడుగులు హృదయ దానితో సమానం బుద్ధితో సమానముగా ఉన్నది ఏమిటంటే బుద్ధితో సమానంగా ఉండడం అంటే అర్థమేంటి ఆత్మజ్యోతి బుద్ధితో సమానముగా ఉండటం అంటే అర్థమేంటి ఏంటి చెప్తారు చెప్తాడని అర్థం ప్రకాశ అర్థం మీద సూర్యకాంతి పడుతోంది సూర్యకాంతి అర్థంతో సమానంగా ఉన్నది అన్నారు ఏ విధమైన అర్థం అంటే అర్థం ప్రకాశిస్తోందా సూర్యకాంతి ప్రకాశిస్తోందా చెప్పడం కష్టమన్నంతలాగా రెండు ఉన్నాయి అని ఇప్పుడు అర్థంతో సమానం అయిపోయింది సూర్యకాంతి అంచేతనే మనం ఏమంటున్నాం ఈ ఘటపటాదులన్నీ కూడా అద్దంలో ప్రతిఫలిస్తున్నాయంటున్నామే తప్ప సూర్యకాంతిలో ప్రతిఫలిస్తున్నాయని అంటున్నామా అంటాం లేదు అద్దంలో ప్రతిఫలిస్తున్నాయి కానీ అద్దంలో ప్రతిఫలిస్తాయా అద్దంలో ఉండే ప్రకాశంలో ప్రతిఫలిస్తాయా అద్దంలో ఉండే ప్రకాశంలో ప్రతిఫలిస్తాయి కానీ అద్దానికి ప్రకాశము రెండు సమానమై కూర్చున్నాయి తెలుగులో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది ఆ ఎక్స్ప్రెషన్ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు బాగా బుద్ధికి రావడం కోసం చెప్తున్నా అర్థము ప్రకాశము ఈ రెండు కూడా ఏకం పాకం అయి కూర్చున్నాయి విడదీయడా ఇది అర్థము ఇది ప్రకాశము విడదీసి చూపించండి మీరు నాకు చూపించలేదు సమానమై కూర్చున్నాయి అలాగే ఆత్మ చైతన్యం అంతఃకరణంలో ప్రతిఫలించి అంతఃకరణం ధగ ధగ వెలిగిపోతుంది అంటే అర్థం సర్వము తెలుసుకునే శక్తి వచ్చేసింది అంతఃకరణానికి కాబట్టి ఇప్పుడు అంతఃకరణం తెలుసుకుంటుందా ఆత్మ తెలుసుకుంటుందా అని చెప్ప విడదీసి చెప్పడానికి వీలు లేనట్టుగా అయిపోయే రెండును అందుకు అది సమానం అవుతా ఇప్పుడు వాక్యం చదివేసేది కిం పునఃసామాన్యం స్టెప్ బై స్టెప్ ఆత్మజ్యోతి సమానమైనది దేనితో అది శరీరం చేశారు దేనితోటి బుద్ధితో ఏమిటి బుద్ధితో సమానంగా ఉంటాడు కానీ ఏమిటి ఇప్పుడు అది అశ్వమహిషవత్ వివేకత అనుపలబ్ధి ఇది గుర్రం ఇది దున్న సో స్పష్టంగా సపరేట్ గా చూపించగలరు కదా దుమిందలేరా దుమిందగల ఇది అర్థం ఇది ప్రకాశం ఆ విధంగా ఇది గుర్రం ఇది దుర్మ అన్నట్టుగా ఇది అర్థం ఇది ప్రకాశం మీరు విడిగా చూపించగలరా చూపించలేదు అలాగే ఇది గుర్రం ఇది దుర్మ అని చూపించినట్టుగా ఇది ఆత్మ ఇది బుద్ధి అని సెపరేట్ చేసి చూపించగలరా చూపించగలరా అదే కదా సమస్య ఇప్పుడు దేహం అయితే ఇది దేహం ఇది నేను అని ఎంతో కొంత సెపరేట్ చేసి చూపించగలుగుతారు ఎవరు వేదాంతం విన్నవాడు ఉళ్ళు వాళ్ళు ఏమిటి చూపించేది ఉళ్ళు వాడి దేహమే నేనని కూర్చుంటాడు వాడి దగ్గరికి వెళ్ళి కర్త భోక్త కాదురా నువ్వు అంటే నువ్వు కర్త భోక్త కాదురా నాన్న అంటే మెట్ట వేదాంతం చెప్పగలిగాడు వాడు నేనేమో తెలుస్తుంది వాడు పాపాలు పోతాయని స్నానం చేస్తున్నాడు అదే ఆత్మస్వరూపంలో పాపం లేదురా నువ్వు నువ్వు శుద్ధి లేదు చిత్స్వరూపుడు అని చెప్పారనుకోండి వేరే ఇలాంటి మెట్ట వెళ్ళాలని కాబట్టి డయాబెటీస్తో బాధపడేవాడికి స్వీట్లు తినొద్దురా అంటే ఇలాంటి అతి దాటిన సలహాలు చెప్పద్దాం ఇంకా వాటిని మీరేమో కాబట్టి దేహమునకు ఆత్మకి తేడా తెలుసుకోవడమే అంత కఠినమంటే బుద్ధికి ఆత్మకి తేడా తెలుసుకోవడం మరీ కష్టం నేను ఒక పది రోజులు కాకినాడలో మెడిటేషన్ చెప్పాను పది రోజులు మెడిటేషన్ ఎవరో చూస్తున్నాను వాచ్ ద మైండ్ అదే మెడిటేషన్ పది రోజులు అదే మెడిటేషన్ ఎందుకని కష్టం మీరు నాకు తెలుసు నేను నేనేమని చెప్పేవాడిని ట్రై టు వాచ్ చేయాలి ఎందుకంటే వాచింగ్ మైండ్ అంటే వీడి మైండ్ ఇది నేను అంత తేలిగ్గా దొరకదు కాబట్టి ట్రై ట్రై చేస్తూ ఉంటే ఆ మనస్సుతో తనకి వివేకము కొంత ఏర్పడుతుంది కాబట్టి అంతఃకరణంతో వివేకం చాలా కష్టం ఎందుకంటే ఆత్మ దాంతో సమానం అయిపోతుంది ఆత్మ దాంతో సమానం అయిపోతుంది అంటే అంతలా పరిచ్ఛిన్నం అయిపోతుంది ఆత్మ దాని పూర్ణత్వం పోయి ఈ అంతఃకరణం యొక్క హద్దులన్నీ దానికి వచ్చేస్తాయి దాంతో ఇది ఆత్మ ఇది బుద్ధి అంతఃకరణము అని మీరు విడవేయలేకపోతారు ఆ వివేకంతో పట్టుకుంట ఉపలబ్ధి అంటే తెలియట వివేకంతో తెలియట కూడా అందువల్ల అది సమానత్వం అంటే ఇంకా వివరిస్తారు అవభాస్య బుద్ధి అవ అవభాసకం తదాత్మజ్యోతి ఆలోకవతి నిజానికి తేడా ఉంది ప్రకాశింపజేయబడేది బుద్ధి బుద్ధిని ప్రకాశింపజేసే ఆ వెలుగు ఆలోకం అంటే వెలుగు ఏం వెలుగుది ఎముక తెలివి అనే వెలుగు అది ఆత్మ ఇంత తేడా ఉంది అయినా కలిసిపోతాయి అవభాస్యావభాసకయో వివేకత అనుపలబ్ధి ప్రసిద్ధ లోకంలో కూడా ప్రకాశింపజేసేది ప్రకాశింపజేయబడేది ఆ ప్రకాశం చాలా సూక్ష్మంగా ఉన్న కారణంగా ప్రకాశింపజేసేది ప్రకాశింపజేయబడేది తేడాగా తెలియకపోవడము మనకి లోకంలో ప్రసిద్ధంగా ఉన్న విషయమే ఈ దీపం కేసు చూడండి ఆ చుట్టూ ఉండే సిలిండ్రికల్ సిలిండర్ చూసిన తెల్లగా ఉంది అది ప్రకాశ్యము కాదది అది ప్రకాశ్యము ప్రకాశము లోపల ఉంది కానీ మీకు ఎలా కనబడుతుందండి అదే ప్రకాశంగా కనబడుతుంది ఆ రెండింటినీ సెపరేట్ చేయండి ఏం సెపరేట్ చేస్తారు అంతలాగా కలగాపులగం అయిపోయింది కాబట్టి వివేకము అంత లోకంలో అలాగంటిది ఈ ఆత్మ చైతన్యము బుద్ధి అనేటువంటి అంచేతనే సమానం యథా రక్తమవభాసయం రక్త సదృశ రక్తాకారో భవతి చూడండి శంకరుల దృష్టాంతం ఎలా ఇస్తున్నారు ఓ బరువు వెలిగించండి ఆ బరువు చుట్టూ ఎర్రటి కాగితం చుట్టండి ఏమండి ఇప్పుడు ఎర్రటి కాగితము ప్రకాశ్యము తెల్లని కాంతి ప్రకాశకము ప్రకాశింపజేసేది తెల్లని కాంతి ఎర్రని కాగితం ప్రకాశింపజేయబడే కానీ ఇప్పుడు ఏమవుతుందో తెలిసిన ఆ కాంతి ఎర్రగా కనబడుతుంది ఎర్రగా కాంతి ఉందా కాగితం ఉందా కాగితం ఉంది కానీ కాంతి ఎర్రగా కనపడుతోందంటే ఏమైపోయింది ఆ కాంతి కాగితంతో సమానమైపోయింది అంతేలేదు కాగితంతో సమానమైపోయి ఎర్రగా కనపడుతుంది దాని అసలు తెల్లదనం ఎక్కడికో పోయింది కాగితం యొక్క ఎరుపు దానికి వచ్చేసింది అదేవిధంగా బుద్ధిలో ప్రకాశించే ఆత్మ చైతన్యము బుద్ధితో సమానమైపోతుంది అంతలా పరిచ్ఛిన్నమైపోతుంది దీనికోసం ఎవరిదే కానక్కర్లా పక్షులు కూడా పెట్టుకోవచ్చు దృష్టాంతం యథాహరితీలం లోహితం అవభాసయన్ ఆలోక తత్సమానో భవతి ఆలోక అంటే ప్రకాశము సూర్యకాంతి పచ్చదాని మీద పడి పచ్చని అన్నట్టుగా అయిపోతుంది సూర్యకాంతి పచ్చని కాదు ప్రకాశింపజేయబడే వస్తువు పచ్చని కానీ సూర్యకాంతే పచ్చన్న అన్నట్టయిపోతుంది నీలం మీద పడి సూర్యకాంతే నీలం అన్నట్టయిపోతుంది గ్రీన్ మీద పడి సూర్యకాంతే గ్రీన్ అన్నట్టయిపోతుంది రక్తం అంటే రెడ్ లోహితం అంటే వైలెట్ వైలెట్ మీద పడి సూర్యకాంతే వైలెట్ అన్నట్టుగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా ప్రకాశ్యము ప్రకాశకము రెండింటి మధ్యన తేడా స్పష్టంగా తెలియకపోవడం అన్నది లోకంలో అలా ప్రసిద్ధంగా ఉన్న విషయమే